शुक्लां परधरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागर्धाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सूक्तिं समग्रेतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः వైదగ్ధ్యవర్ణకుడబుంభనగౌరవైర్యాం కण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटैशमुखमात्मनि सन्निधत्ताम् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం మనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జయితు జయితు దేవో దేవకీనందనోయం జయితు జయితు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జయితు జయితు మేఘశ్యామలకోమలంగో జయితు జయితు పృథ్వీ భరనాశో ముకుంద నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ హరి ఓం పరమేశ్వర స్వరూపేణ సభ నమస్కారం ధర్మరాజాదులు గంధమాదన పర్వతం మీద ఉండగా ఆ సౌగంధికా పుష్పం వచ్చి పడడం ద్రౌపదీదేవి యొక్క కోరిక మేరకి భీమసేనుడు ఆ పర్వతం మీదకి వెళ్ళి స్వామి హనుమ యొక్క దర్శనాన్ని పొందినటువంటి వాడై తదనంతరం ఆ సౌగంధికా పుష్పకాలని తీసుకొచ్చి ద్రౌపదీదేవికి ఇవ్వడం ఆ తరువాత అనేటటువంటి రాక్షసుడు రావడం ఆ రాక్షస సంహారాన్ని భీమసేనుడు చెయ్యడం వరకు నిన్నటి రోజు కార్యక్రమంలో పూర్తి చేయడం జరిగింది ఆ గంధమాదన పర్వతం మీద వాళ్ళు నివసిస్తున్నటువంటి రోజులలో పదిహేడవ నాడు వృషపర్గుడు అనబడేటటువంటి ఒక రాజర్షి ఆశ్రమానికి చేరుకున్నారు అక్కడ ఏడు రోజులుండి రోమశుడు రోమశ మహర్షి ధౌమ్యుడు కొద్దిమంది విప్రులు కలిసి మాల్యవత్ పర్వతాన్ని చూడడానికి వెళ్ళారు మాల్యవంతము అంటుంటారు ఆ పర్వతాన్ని చూడడానికి వెళ్ళారు అవన్నీ కూడా దేవతా భూములు చాలా విశేషమైనటువంటి పర్వతములు అక్కడికి వెళ్ళడం అక్కడ ఉండే సరోవరాల్లో నీళ్లు తాగడం అక్కడ ఉండేటటువంటి కందమూలాల్ని తీసుకోవడం ఆ మహానుభావుల్ని దర్శనం చెయ్యడం అవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి స్థితి కలిగినటువంటివి కాబట్టి ఆ మాల్యవంతాన్ని చూడడానికి వెళ్ళాడు ధర్మరాజు గారు తన యొక్క సోదరులతో ద్రౌపదీదేవితో కొద్దిమంది విప్రులతో రోమశ ధౌమ్యులతో కలిసి వెళ్ళాడు ఎందుచేత అంటే రాక్షస సంచారం కూడా అంత ఎక్కువగానూ ఉంటుంది కాబట్టి ఇంతమందిని తీసుకువెడితే ఏదైనా ఇబ్బంది కలగచ్చు తననే జటాసురుడు భుజం మీద ఎక్కించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడన్న ఉద్దేశ్యంతో ఆయన కొద్దిమంది విప్రుల్ని తీసుకుని ఆ మాల్యవంతమనేటటువంటి ప్రాంతాన్ని ఆ పర్వతాన్ని చూడడానికి వెళ్ళాడు విమల స్ఫాటిక హాట హాటక రమణీయదరీ నిరంతర శ్వేత నాగీంద్రం మాల్యవంతమను ఉత్తమ చరిత్రలు చూచి చెరిగి తద్ విపినమునన్ విపినమునన్ అంటే ఆ అరణ్య ప్రాంతంలో ఆ పర్వతాన్ని వాళ్ళందరూ చూశారు విమల స్ఫాటిక హాటక రమణీయ దరీ నిరంతర శ్వేత నాగేంద్రము అది ఈ పటిక అంటమే తెల్లగా ఉంటుంది ఆ పటిక ఎలా ఉంటుందో అటువంటి రంగులో ఉన్నటువంటి శ్వేతనాగేంద్రము అంటే తెల్లని కొండ అంత తెల్లటి కొండ అది శుద్ధమైనటువంటి పటిక ఎలా ఉంటుందో అటువంటి రంగుని కలిగి అనేకమైనటువంటి గుహలతో కూడినటువంటి ఆ మాల్యవంతాన్ని ఉత్తమమైనటువంటి నడవడగలిగినటువంటి పాండవులు చూశారు అక్కడ వాళ్ళు ఒక చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి తల్పం మీద కూర్చుని ఉండగా ద్రౌపదీదేవి ఒక ఐదు రంగుల పువ్వు ఒకటి వచ్చి అక్కడ పడింది అది సౌగంధికా పుష్పము ఎంత సువాసనతో ఉన్నదో అంతకన్నా ఎక్కువ సువాసనతో ఉన్నది ఐదు రంగుల పువ్వు ఆ పువ్వుని చూసినటువంటి ద్రౌపదీదేవి పక్కన ఉన్నటువంటి భర్త భీమసేనుడితో అంది నేను ఎన్నో పుష్పాలు చూశాను సౌగంధికా పుష్పాలని కూడా మొన్న అనుభవించాను కానీ ఈ పువ్వులతో సమానంగా సౌగంధికా పుష్పాలని చెప్పడం కూడా కుదరదు అంత గొప్పగా ఉన్నాయి ఈ పుష్పాలు కాబట్టి నువ్వు వెళ్ళి నాకు ఇటువంటి పువ్వులు కొన్ని తెచ్చిపెట్టవలసింది అని వెంటనే ఆయన పరమోత్సాహవంతుడు ఆయనకి అలాంటివి ఏమైనా అవకాశాలు చిక్కితే చాలని ఎదురు చూస్తుంటాడు మొన్ననే కదా తెచ్చానంత గొడవైంది మళ్ళీ ఇప్పుడు ఈ పువ్వులు ఎందుకని ఆయన అనలేదు ఆయన వెంటనే ధర్మరాజు గారికి కూడా చెప్పడం ఆయన ఉత్సాహం అటువంటిది ఆయన గబగబా బయలుదేరి ఆ ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి ఆ పువ్వులు ఉండేటటువంటి ప్రదేశానికి వెళుతున్నాడు విడుతూ కుబేర భవనం దగ్గరికి చేరుకున్నాడు ఆ కుబేరుని యొక్క భవనం ముందు ఎందరో ఆయనకి రక్షణ వహిస్తూ ఉంటారు వాళ్ళందరినీ చూసి భీముడు ఒక పెద్ద శంఖనాదం చేశాడు వాళ్ళు యుద్ధానికి వచ్చారు ఆయనతో యుద్ధం జరిగింది సహజం ఆ యుద్ధంలో భీమసేనుని యొక్క గదాదండము యొక్క ప్రహారముల చేత వాళ్ళందరూ మరణించారు అప్పుడు ఆ కుబేరుని యొక్క మిత్రుడు మణిమంతుడు అనబడేటటువంటి వాడు భీముడితో యుద్ధానికి వచ్చి చాలా గొప్పగా యుద్ధం చేసి చిట్ట చివరికి భీముడి చేతిలో ఉండేటటువంటి గదాదండం యొక్క దెబ్బలకి పడిపోయి శరీరాన్ని విడిచిపెట్టేశాడు దాంతో భీముడు వచ్చాడని ఆ మణిమంతుడనేటటువంటి వాడిని సంహరించాడని అంతఃపురంలో ఉన్నటువంటి కుబేరుడికి తెలిసింది విచిత్రం ఏంటంటే ఆయన చాలా సంతోషించాడు భీముడు వచ్చాడు మణిమంతుడు మరణించాడని ఇంత మిత్రుడు మణిమంతుడు మరణిస్తే అంత ఉదాసీనంగా ఎందుకున్నాడు అని మనకు అనిపిస్తుంది ఇంతలో భీముడు కనపడలేదు అన్న ఆందోళనతో ధర్మరాజు గారు ద్రౌపదీదేవిని అడిగారు భీముడికి ఏమైనా పని చెప్పావా ఎక్కడికి వెళ్ళాడని ఇదిగో అప్పుడు సౌగంధికా పుష్పం పడ్డట్టే ఇప్పుడు ఐదు రంగుల పువ్వు పడింది ఆ పువ్వు లాంటి పువ్వులు తెచ్చిపెట్టమన్నాను ఆయన ఉత్తర దిక్కుగా వెళ్ళాడని మళ్ళీ ప్రమాదం ముంచుకొచ్చింది ఎవరితో యుద్ధం చేస్తున్నాడోనని మళ్ళీ గబగబా బయలుదేరి ఆ ప్రాంతానికి చేరుకుని చూసేటప్పటికి అనేక మృత దేహముల మధ్యలో భీమసేనుడు నిలబడి ఉన్నాడు యథాప్రకారం అన్నగారిని ధౌమ్యుణ్ణి రోమశ మహర్షిని చూసి నమస్కారం చేశాడు చాలా సంతోషించారు పాండవులు అక్కడికి వచ్చారు అన్న వార్త తెలుసుకున్నటువంటి ఆ కుబేరుడు వెంటనే బయలుదేరి ఆ పాండవుల సమక్షానికి వచ్చాడు వెంటనే పాండవులందరూ కుబేరుడికి నమస్కారం చేశారు ఎందుచేత ఆయన దిక్పాలకుల్లో ఒకడు కనుక ఆయనకి నమస్కరించారు ఆయన అన్నాడు ఈ మణిమంతుడు అనేటటువంటి వాడు నాకు అత్యంత సన్నిహితుడు మిత్రుడు ఆయన్ని భీముడు సంహరించాడు భీముడు ఆయన్ని సంహరించాడని నేనేమీ బాధపట్టలేదు కాబట్టి ధర్మరాజా నువ్వు ఆ విషయంలో నీ మనసులో అన్యదా భావించక్కర్లేదు అయ్యో కుబేరుడు యొక్క మిత్రుడు కదా మణిమంతుడు ఆయన్ని సంహరించాడు భీమసేనుడు కాబట్టి కుబేరుడు మనస్సు కష్టపెట్టుకుంటాడేమో అని నువ్వు భావన చెయ్యవద్దు ఎందుచేత అంటే ఒకప్పుడు కుషావతి అనబడేటటువంటి నదీ తీరంలో ఒక గొప్ప సత్రయాగం జరుగుతోంది ఆ సత్రయాగం చూడడం కోసమని కుబేరుడి దగ్గర పుష్పక విమానం ఉండేది అప్పటికి రావణాసురుడు అపహరించలేదు లేదా రావణాసురుడు అపహరించడం ఆ తర్వాత రావణ వధ త్రేతాయుగంలో జరిగిపోవడం జరిగిపోయి ద్వాపర యుగం జరుగుతోంది కాబట్టి మళ్ళీ పుష్పక విమానం వచ్చేసింది కుబేరుడి దగ్గరికి కాబట్టి ఆ పుష్పక విమానం మీద కుబేరుడు దాంట్లో ఎంతమంది అయినా ఎక్కచ్చు కాబట్టి అనేక మంది ఆయన పరివారం కలిసి ఆ కుషావతి అనబడేటటువంటి పుణ్యనదీ తీరాన జరిగేటటువంటి సత్రయాగం చూడడం కోసమని వెళుతున్నారు ఆ యాగం చూడడం అంటే దేవతలు కూడా వెడుతుంటారు దిక్పాలు ఎందుచేత అంటే దేవతల కంటే హవిస్సు లభిస్తుంది యాగం చూడడం విశేషమైనటువంటి ఫలదాయకం అందుకని వీళ్ళందరూ బయలుదేరి వెడుతున్నారు వెడుతున్నప్పుడు అకస్మాత్తుగా ఈ మణిమంతుడు కింద ఏముందో చూడకుండా పైనుంచి వెడుతున్న పుష్పక విమానంలోంచి ఉమ్ము వేశాడు అదొక ధూర్తతనంతో కూడినటువంటి అలవాటు అసలు తల్లి లాంటి భూమి మీద నిష్కారణంగా ఉమ్ము వేయడం అనేటటువంటి దానికన్నా పాపపు అలవాటు లోకంలో ఇంకోటి ఉండదు అది చాలదన్నట్లు వేగంగా వెళ్ళిపోయేటటువంటి వాహనాల మీద వెళ్ళిపోతూ వెనక ఏముందో చూసుకోకుండా ఉమ్ము వేస్తూ ఉండడం అది గాలికి ఎగిరి వెనక వెనక వచ్చేటటువంటి వాళ్ళ మీద పడుతుంది ఎన్నో పర్యాయాలు నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నా మీదే ఎన్ని ఉమ్ములో పడ్డాయి ఓసారి ఒక ఆయన వేసినటువంటి ఉమ్మ అయితే తిన్నగా వచ్చిన ముఖం మీద పడింది కూడా ఆయన ఏదో కొంత సంస్కారం ఉన్నవాడు కాబట్టి బండి ఆపి క్షమార్పణ చెప్పాడు వేరు విషయం అనుకోండి అది చాలదన్నట్లు తాంబూలాలు నవ్వులుతుండడం నెత్తురు కక్కినట్లు రోడ్ల మీద ఎర్రటి ఉమ్ము పెద్ద పెద్ద దోషిళ్ళకి సరిపోయేటంతటిది ఉమ్ముతూ ఉండడం అవన్నీ అట్టలు కడుతూ ఉండడం బస్సుల్లో వెడుతూ ఉమ్మేస్తూ ఉండడం కింద ఎవరు వెడుతున్నారో చూసుకోకపోవడం అవన్నీ ప్రమాద హేతువులు అది ఎవరో పడకూడని వాళ్ళ మీద పడి వాళ్ళు ఆగ్రహం చెందితే లేనిపోని ఆపదలు వస్తాయి అసలు ఉమ్మేయడం ఏమిటి ఆ వైద్యశాస్త్రంలో పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప బహుమానాలలో లాలాజనం ఒకటి ఆ ఉమ్ము ఒకటి ఎందుచేత అంటే ఆ లాలాజలంలో మ్యూకస్ టైలిన్ అని రెండు పదార్థాలు ఉంటాయి ఆ మ్యూకస్ జిగురుగా ఉంటుంది అది ఆహార పదార్థం చాలా తేలికగా కంఠానికి ఒరుసుకోకుండా కడుపులోకి జారిపోవడానికి ఉపయోగపడుతుంది ఆ టైలిన్ సూక్ష్మక్రిములని నిర్మూలిస్తుంది అందుకే ఎంతకాలం ఉమ్ము ఊరుతుందో అంతకాలం సూక్ష్మాంగ జీవులు పెరిగిపోకుండా నోటిని శుభ్రం చేస్తూ ఉంటాయి అసలు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప ప్రాథమిక చికిత్సకి ఔషధం ఏమిటి అంటే ఉమ్మి దాని మీద తిరు నీలనక్క నాయన నాయనారని ఆ శివమహాపురాణంలో వస్తుంది ఆ అరవై మూడు మంది నాయనార్లలో ఒక నాయనార్ భార్య శివలింగం మీద సాలెపురుగు పాకితే నాయనార్ చూస్తున్నాడు నాయనార్ భార్య అయ్యో శివలింగం మీద సాలెపురుగు పాకుతోంది శివుడికి ఒళ్ళు దొరద పెడుతుందేమో అని ఆ సాలెపురుగును తీసేసి చేతిలో ఉమ్మేసుకుని శివలింగానికి రాసింది రాస్తే నీలనక్క నాయన పూజ చేస్తున్నాడు ఛీ ధూర్తురాలా శివలింగానికి ఉమ్ము రాశావు నిన్ను నేను ఇవాల్టితో ఇస్తున్నాను నువ్వు పెరట్లో ఉండు ఇక నువ్వు ఎప్పుడు నాకు కనపడకు అని భార్యని పెరటి ఇంట్లోకి పంపించేశాడు తను మాత్రమే ఇంట్లో ఉండేవాడు ఆ రో ఒక నాలుగు రోజులు పోయిన తర్వాత ఆయన నిద్రపోతుంటే పరమేశ్వరుడు కల్లోకి వచ్చాడు ఒళ్ళంతా దద్దురు లెక్కిపోయి ఉన్నాడు శివుడు అదేమి శివ అలా అని అడిగాడు నాయనారు అడిగితే నువ్వు పూజ చేస్తున్నప్పుడే నువ్వు తెచ్చిన పూలలోంచే ఒక సాలెపురుగు పడింది అది నా ఒళ్ళంతా పాకింది పాకితే దాని విషానికి నా ఒళ్ళంతా దురద పెట్టింది ఆయుర్వేద శాస్త్రంలో అన్నిటికన్నా పరమ ప్రమాదకరమైన విషయం దేని దగ్గర ఉంటుంది అంటే సాలెపురుగు దగ్గరే కాబట్టి నా ఒళ్ళంతా కూడాను దురదలు పెట్టి ఇదిగో ఇలా ఆ మచ్చల కింద పడిపోయింది మీ భార్య నా ఒళ్ళు ఎక్కడ ఈ విధమైన ఇబ్బందికి గురవుతుందో అని ఉమ్ము చేతిలో వేసుకుని రాసింది ఎక్కడ రాసిందో అక్కడ మాత్రం నా ఒళ్ళు మచ్చపడలేదు చూడమని చూపించాడు ఉమ్ము వేసింది అన్నది కనపడుతుంది కానీ ఆమె ఉమ్ము వేయడంలో శివలింగాన్ని చూడలేదు అది పరమేశ్వరుడు యొక్క శరీరం అనుకో ఆయన మీద సాలెపురుగు పాకితే ఆయన కోమలమైన శరీరానికి ఎంత ఇబ్బంది కలుగుతుందోనని వెంటనే ఉమ్ము రాసింది ఎంత భక్తి తత్పరాలో చేసిన చేష్టితం అటువంటిదైనా ఆమె భక్తికి పరమశివుడు ప్రసన్నుడై నీలనకనాయనార్ కల్లో కనపడి ఆమెను ఏలుకొమ్మంటే మళ్ళీ భారీగా స్వీకరించాడు నీకు లేని భక్తి ఆమెకున్నది అన్నాడు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము వేయడం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి లక్షణం హేయమైనటువంటి అలవాటు అది అటువంటి అలవాటు ఎన్ని ప్రమాదాలో తీసుకొచ్చింది వాంగ్మయంలో అటువంటి ప్రమాదములలో ఇదిగో ఇదొకటి కుబేరుడి యొక్క మిత్రుడైన మణిమంతుడు పుష్పక విమానంలో వెడుతున్నాం కదా మనందరం యక్షులం అనేటటువంటి గర్వంతో కుబేరుడి స్నేహితుణ్ణి కుబేరుడు అపారమైనటువంటి ఐశ్వర్యమునకు నిధి కాబట్టి నాకేం తక్కువ అనేటటువంటి మదంతో ఆ పైనుంచి ఉమ్ము వేశాడు అది ప్రారంధవశాత్తు కింద అగస్త్య మహర్షి ఉన్నాడు ఆయన మీద పడింది వెంటనే అగస్త్య మహర్షి తలెత్తి చూశారు కొన్ని కొన్ని పాపాలకి సద్య ఫలితాలు ఉంటాయి అవి ఎక్కువసేపు ఆగవు ఎప్పుడో అనుభవింపచేద్దామని ఆపరం ఉత్తర క్షణంలో ఫలితాన్ని ఇచ్చేస్తాయి అవి పరమ ప్రమాదకరమైనటువంటి పాపాలు అందుకే అన్నిటికన్నా మనుష్యుడు చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఏది అంటే ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము వేయకుండా ఉండడమే కాబట్టి అదిగో అగస్త్య మహర్షి వెంటనే పైకి చూసి అన్నారు నీవు చూచుచుండ నీ ఇష్టుడి మణిమంతుడిపుడు తనదు మదము పేర్మి నన్ను నరయ కుమిసే నా మీద కష్ట దుర్మదుడు పాలియు ఒక్క మనుజు చేత యక్షుడుననే గర్వంతో నీ స్నేహితుణ్ణి అనేటటువంటి అహంకారంతో కుబేర ఈ మణిమంతుడు పుష్పక విమానంలోంచి ఉము వేశాడు అది నా మీద పడింది కాబట్టి ఇతడు ఒక మనుష్యుని చేతిలో మరణించుగాక అని శపించాడు కాబట్టి ఈ మణిమంతుడు ఒక మనుష్యుడి చేతిలో మరణించాలి ఎప్పుడో అప్పుడు అది కలుగుతుంది అని నేను చూస్తున్నాను ఇదిగో ఇవాళ భీమసేనుడి చేతిలో చనిపోయాడు భీమసేనుడు చంపలేదు అగస్త్యుడి వాక్కు చంపించేసింది భీమసేనుడి చేత కాబట్టి దానికి మీరు కర్తలు కారు మీరు దాని గురించి బెంగపెట్టుకోవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి ధర్మరాజు గారి వంక చూసి ఇవ్వాలంటే మణిమంతుణ్ణి సంహారం చేశాడు కానీ అన్ని వేళలా సాహసం పనికిరాదు యుక్తాయుక్త విచక్షణ కొంచెం ఆలోచించడం అనేటటువంటిది అవసరం అవుతుంది సావకాశము సందర్భము సానుకూలత వీటిని పరిశీలించకుండా పరాక్రమం ఉంది కదా అని ముందుకు వెళ్ళిపోతే ఒక్కొక్కసారి చాలా ప్రమాదాలు వస్తాయి ఎందుకంటే మనం చూసేది ఒకటవుతుంది కానీ దానికి ఉండే శక్తి వేరవుతుంది అప్పుడు లేనిపోని ఉపద్రవాలు వస్తాయి కుబేరుడు చెప్పిన మాట భవిష్యత్తులో యథార్థమైంది కాబట్టి నువ్వు భీమసేనుడికి చెప్పవలసింది ధర్మరాజా ఆయనని ఇంత దూకుడుతనంతో ఉండకుండా మందలించు అని మీరు ఈ ప్రాంతమునందు ఉన్నంత కాలము కూడా మీకు ఇబ్బంది కలగకుండా మీ భోజనానికి కావలసినటువంటి అన్నం మీరు తాగడానికి కావలసిన నీళ్లు మా సేవకులు పట్టుకొచ్చి మీకు ఇస్తూ ఉంటారు దానితో పాటుగా మీకు ఇతపూర్వం ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు వరాలు ఇచ్చి మిమ్మల్ని సర్వకాలముల ఎందు కాపాడుతుంటామని ఎలా మాటిచ్చారో అలాగే నేను మాటిస్తున్నాను మీరు ధర్మాత్ములు కనుక మిమ్మల్ని ఎప్పుడూ నేను కాపాడుతుంటాను నా యొక్క రక్షణ మీకు కలుగుతుంది అని అనుగ్రహించాడు ఇక్కడికి దగ్గరలో ఆష్టిషేణ మహర్షి అనబడేటటువంటి మహర్షి ఉన్నారు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆశ్రమంలో ఉండవలసింది అన్నారు వెంటనే వీళ్ళందరూ బయలుదేరి ఆ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు అప్పుడు కుబేరుడు ధర్మరాజు గారి వంక చూసి ఒక శుభవార్త చెప్పాడు మీరు వచ్చారు కాబట్టి నేను మీతో ఒక మంచి మాట చెప్తున్నాను మానితయశుడు భీమానుజుండు అర్జునుండు అమరుల చేత దివ్యాస్త్ర తతులు వలసి దేవేశ్వరుడు కడ దేవేశ్వరు కడనున్నవాడు అతండు ఉపకారి అయ్యే దేవోత్తమునకు సప్త మేధాధ్వర ప్రాప్త పుణ్యుడు ధర్మము ధర్మమతి భవత్పితృపితామహుడు ఘనుడు శంతనుడతనిచే సంతర్పితుండయ్యే గురుకొని మీదైన కుశలమడిగే అరుగుదించునింత అయ్యర్జనుండు మీకభిమతార్థ సిద్ధియగును సిద్ధమని ఇరుంద చెప్పి అలకాధినాథుండు యక్షగణముతోడ అరిగెనంత ఈ కుబేరుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ చాలా విశేషమైనటువంటి కీర్తి గణించినటువంటి ఈ భీముని యొక్క తమ్ముడైనటువంటి అర్జునుడు ఆ దేవతలందరి యొక్క అనుగ్రహాన్ని పొంది విశేషమైనటువంటి అస్త్ర సంపదని పొంది ఉన్నాడు అతను దేవేంద్రుడి దగ్గర ఉన్నాడు ఆయన దేవతలకి మహోపకారాన్ని చేశాడు ఈ అస్త్ర సంపదనంతటినీ పుచ్చుకోగానే దేవతలకి ఉపకారం చేశాడు అర్జునుడు అది ఏమిటి అన్నది ఎదర తెలుస్తుంది చాలా గొప్ప ఉపకారం చేశాడు ఆయన ఏడు అశ్వమేధయాగములు చేసినవాడు ధర్మమతి ఎప్పుడూ ధర్మాన్ని ఆలోచించేవాడు భవత్ పితృ పితామహుడు మీ తండ్రి గారికి తాతగారైనటువంటి వాడు ఘనుడు గొప్పవాడు శంతన మహారాజు గారు ప్రీతి పొందేటట్టుగా ఆయన ప్రవర్తించాడు అర్జునుడు కాబట్టి శంతన మహారాజు గారు ఎంతో సంతోషించి మీ యొక్క కుశలాన్ని కనుక్కున్నాడు మీ వంశంలో అంతటి మహానుభావుడు శంతనుడు మిమ్మల్ని కుశలం అడిగాడు అంటే అదే మీకు అంగరక్ష దాని చేత మీరు పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందారు దాని వలన మీకు కావలసినటువంటి సిద్ధులన్నీ అనగూడుతాయి కొద్ది కాలంలోనే అర్జునుడు బయలుదేరి వస్తాడు అని చెప్పి మీరు ఆ మహర్షి ఆశ్రమంలో ఎదురు చూస్తుండండి అని ఆయన అంతర్ధానం అయిపోయాడు వెళ్ళిపోయాడు అప్పుడు వీళ్ళు అందరూ కూడా మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రమంలో ఉన్నారు ఉండగా అది వాటి యొక్క గొప్పతనం ఆ ప్రాంతములు ఆ పర్వతాల యొక్క గొప్పతనం మనం చూడలేకపోయినా కనీసం ధర్మరాజు గారి కళ్ళతో చూసి భారతాన్ని చదువుకుంటే చాలు వాటి పేర్లు ఉచ్చరించి వాటి పేర్లు వింటే చాలు మహాపుణ్యం ఆ ధౌమ్యుడు ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి ధర్మరాజు గారికి మిగిలినటువంటి సోదరులకి ద్రౌపదీదేవికి విప్రులకి ఒక రోజున మేరు పర్వతాన్ని చూపించాడు అది బంగారు పర్వతం ఆ ఆశ్రమానికి ఎదురుగుండానే ఉంది చూపించి చెప్తున్నాడు కనకగిరిం ప్రదక్షిణముగా శిశిభాస్కర తారకాగణం వనవరతంబు ద్రిమ్మరు మహాముని సప్త కమండలంబుతో తదీయ తుంగ శిఖరగ్రమునందు పయోరుహానన త్రిణయన విష్ణులుండు విష్ణులుండుదురు దేవగణంబులు కొలుచుచుండగన్ ఓ ధర్మరాజా అదే మేరు పర్వతం అది కనకగిరి బంగారు కొండ ఆ బంగారు కొండకి ప్రదక్షిణంగా శశి భాస్కర తరకాగణం వనవరతంబు ద్రిమ్మరు చంద్రుడు సూర్యుడు నక్షత్రములు ఆ బంగారు పర్వతానికి ప్రదక్షిణం చేస్తుంటాయి ఎప్పుడు వాళ్ళు ప్రదక్షిణం చేసినప్పుడు వాళ్లతో పాటుగా సప్తర్షులు కూడా ప్రదక్షిణం చేస్తుంటారు చూడు అనగా ఓ పాపము లేనివాడ తదీయ తుంగ శిఖరగ్రమునందు పయోరుహాసన ఆ కొండ శిఖరము మీదనే పయోరుహాసనుడు ఉంటాడు పయోరుహాసనుడు అంటే పద్మము ఆసనముగా కలిగినటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మగారు త్రినయన మూడు కన్నులున్నటువంటి పరమేశ్వరుడు విష్ణువు శ్రీ మహావిష్ణువు ఆ మేరు పర్వతం మీదే ఉంటారు కాబట్టి విష్ణులుండుదురు దేవగణంబులు కొలుచుచుండగన్ దేవతాగణాలన్నీ సేవిస్తుండగా ఈ సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆ మేరుపర్వత శిఖరం మీద కొలుగు తీరి ఉంటారు అదిగో ఆ మేరుపర్వతాన్ని చూడు అని ఆశ్రమంలోంచి చూపించాడు పాండవులు అక్కడ ఎదురు చూస్తుండగా ఒక రోజున దేవేంద్రుడు తన రథంలో బయలుదేరి అక్కడికి వచ్చాడు దేవేంద్రుడి రథం రావడం అంటే మాటలు కాదు శ్రీరామాయణంలో కూడా ఆ దేవేంద్రుడి యొక్క రథం అగస్త్యాశ్రమానికి వచ్చినప్పుడు వర్ణిస్తారు బోరన సురదుంధుబులు నినాదంబులు కిన్నర గంధర్వ గీతరవములెసగా సహస్ర సూర్యేందు మండలములవోలే విమానముల్ పొలిచివిలుగా పాండవాలోకనపరుడై గణంబుతో నం మహాద్రికేతించే ప్రీతి కందరు అంతా అభ్యుద్గతులైరి పాండవాగ్రజుండు తాను అనుజులు ఇంద్రు కెరిగి అధిక భక్తి శాస్త్ర దృష్ట వివిధ సత్కార విభుల పూజించే అమర ఖచర సిద్ధ పూజ్యు ఆ దేవేంద్రుడు తన రథంలో బయలుదేరి వచ్చాడు చిత్రం ఏంటంటే ఈ దేవేంద్రుడు రావడానికి ముందరే ఒకరోజు ముందరే అర్జునుడు కూడా పాండవుల యొక్క సన్నిధానాన్ని చేరుకున్నాడు పరమ సంతోషంతో ధర్మరాజు గారు ఆహ్వానం పలికాడు అర్జునుడు ధర్మరాజు గారికి భీమసేనుడికి నమస్కారం చేశాడు నకుల సహదేవుల యొక్క నమస్కారాలు అందుకున్నాడు ద్రౌపదీదేవిని కుశలం అడిగాడు బ్రాహ్మణులందరికీ నమస్కరించాడు తను ఎంత అస్త్ర సంపదని పొందాడో దాని వలన తాను ఇవాళ ఎంత దుర్నిరీక్షుడయ్యాడో ధర్మరాజు గారికి చెప్పాడు చాలా సంతోషాన్ని ధర్మరాజు గారు పొందారు ధర్మరాజు గారు సంతోషాన్ని పొంది అర్జునుడు వచ్చి కొద్ది సమయం కాకముందే దేవేంద్రుడు రథంలో బయలుదేరి వచ్చాడు ఆ దేవేంద్రుడు రథంలో బయలుదేరి వస్తున్నటువంటి సందర్భంలో బోరన సురదుందుభుల నినాదంబులు కిందర గంధర్వ గీతరవములెసగా ఆ ఇంద్రుడి యొక్క రథం బయలుదేరి వస్తుంటే దేవతల యొక్క దుందుబులన్నీ మోగేట అలాగే కిన్నెరులు గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళు పాటలు పాడారు ఒక్కసారి వెయ్యి సూర్యమండలాలు వేయి చంద్రమండలాలు ఆకాశంలో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో ఇంద్రుడి యొక్క రథం అంత గొప్పగా ఉంది పదివేల గుర్రములు పూంచి ఉంటాయి దానికి వే ఓలే విమానములు పొలిచి విలుగా ఆయన వెనక ఎందరో దేవతలు బయలుదేరి వచ్చారు ఆ దేవతల యొక్క విమానాలన్నీ కూడా అలా ఆకాశంలో నిలబడ్డాయి అవి భూమి మీదకి దిగవలసినటువంటి అవసరం లేదు అవి ఆకాశంలోనే అలా నిలబడగలం కాబట్టి ఇన్ని దేవతా విమానములన్నీ ఆకాశంలో నిలబడ్డాయి ఇంద్రుడి యొక్క రథం ఆ మధ్యలో ఉంది వచ్చి పాండవాలోకనపరుడై సహస్రాక్షుడమరగణంబుతో నమ్ దించే పాండవుల్ని చూడాలనేటటువంటి కోరికతో ఇంద్రుడు దేవతాగణములన్నిటితో కలిసి బయలుదేరి వచ్చినటువంటి వాడై ప్రీతి ఇంద్రునకందరూ అంత అభ్యుద్గతులైరి పరమ ప్రీతితో పాండవులందరూ కూడా దేవేంద్రుణ్ణి చూడగానే ఆయన పాదములకు నమస్కరించి అర్ఘ్యపాద్యాది విధులు నిర్వర్తించి ఆయనకి చెయ్యవలసినటువంటి పూజ చేసి ఆయన అనుగ్రహాన్ని అపేక్షించారు అప్పుడు దేవేంద్రుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ నీ సోదరుడైనటువంటి అర్జునుడు నివాత కవచులను సంహరించాడు నివాత కవచులనేటటువంటి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి రాక్షసులు వాళ్ళని సంహారం చేశాడు దేవతల దగ్గర సమస్త్రమై సమస్తమైనటువంటి అస్త్రములను పొందాడు ఇప్పుడు అర్జునుణ్ణి గెలవడం ఎవ్వరికీ సాధ్యం కాదు కాబట్టి ధర్మరాజా నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు నువ్వు ధర్మాన్ని పట్టుకుని సత్యాన్ని పట్టుకుని కృష్ణుడే ఉద్యమిద్దామని అడిగినా కూడా కాదని పెద్దల ముందు నేను ప్రమాణం చేసి ఉన్నాను కనుక పన్నెండు సంవత్సరముల అరణ్యవాసము ఒక సంవత్సరము అజ్ఞాతవాసము పూర్తయిన తరువాతనే నేను మళ్ళీ వచ్చి ఆ యుద్ధానికి బయలుదేరుతాను అని అన్నావు నీ ధర్మానికి సత్యానికి దేవతలు ప్రీతి చెందారు అందుకే అర్జునుడికి అంత అస్త్ర సంపదని కట్టు కట్టబెట్టారు ఇప్పుడు ఆయన ముందు భీష్మ ద్రోణ కృపాచార్యుల వంటి వారు నిలబడలేరు ఖచ్చితంగా అర్జునుడి యొక్క అస్త్ర సంపద చేత కర్ణుడు పడిపోతాడు భీష్మద్రోణాదులు పడిపోతారు కురుక్షేత్ర సంగ్రామంలో మీకు విజయం సంభవిస్తుంది దాని చేత అర్జునుడు ఈ ధరామండలాన్నంతటినీ కూడా గెలిచి నీకు అప్పజెప్తాడు నువ్వు సార్వభౌముడవై ఈ భూమిని అంతటినీ పరిపాలన చేస్తావు కాబట్టి మీరు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు అన్నారు అందుకని అది ఆరణ్య పర్వమైంది గురువుల యొక్క అనుగ్రహంతో ఎప్పుడో జరగవలసినటువంటి యుద్ధానికి కావలసినటువంటి సమస్త శక్తులు సమీకరించుకోవడానికి వాళ్ళకు అవకాశం వచ్చింది నిజానికి అలా కాకపోయి ఉంటే యుద్ధం జరిగితే భీష్మ ద్రోణాదుల ముందు వీళ్ళు నిలబడగలరా అన్నది మనకు అనుమానం కాదు ధర్మరాజు గారికి అనుమానం కాబట్టి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు పరిపూర్ణంగా సంపాదించుకోవడానికి ధర్మరాజు గారు తమ్ముళ్లతో తీర్థయాత్ర చేయడానికి అర్జునుడు సమస్త్ర అస్త్ర సంపదని పొందడానికి అనేక మంది గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వేదం గురించి తెలుసుకోవడానికి అనేకమైనటువంటి విశేషములను తాము గుర్తెరగడానికి ఆరణ్య పర్వం దోహదం చేసింది అందుకే పర్వాలలో ఆరణ్య పర్వం చాలా పెద్ద